బుద్ధికి చిత్తుకి ఉండే ముడి దాన్ని తీసేస్తే మోక్షం అది అట్టబెట్టుకుంటే జీవుడు దీన్నే ఉపనిషత్ ఏం చెప్పిందంటే భిద్యతే హృదయ గ్రంథి మోక్షమునకు గ్రంథీనాం విప్రమోక్ష అని పేరు మోక్షం అంటే గ్రంథులను విడదీయుటయే మోక్షం కాబట్టి ఆ గ్రంథు జీవుడంటే చిజ్జడ గ్రంథి వాడు వెళ్ళి సంసారంలో తగులుకుంటాడు వాడి స్వరూపంలో చిత్తు ఉంది జడము గ్రంథి కదా ముడి ఇప్పుడు బంగారాన్ని వెండిని ముడేస్తే ఆ ముడి బంగారం వైపు వెళ్ళొచ్చు వెండి వైపు వెళ్ళొచ్చు అది వెండి వైపు వెళ్ళి బంగారం వైపు వెళ్ళదు అలాగే ఈ జీవుడు అటు చిట్టు వైపు వెళ్ళొచ్చు ఇటు జడం వైపు వెళ్ళొచ్చు వీడు జడం వైపు పోతాడు తప్ప చిట్టు వైపు పోవాలి అంచేతనే వీడికి సంసారము తగులు వీడు సంసారానికి తగులుకుంటాడు దీని మీద ఒక మీమాంస చేస్తారు ఈ చిజ్జడ గ్రంథి చిత్తు వైపు వెళ్ళొచ్చు కదా ఎందుకని జడం వైపు ఏం అంటే వీడి బుద్ధి మూర్ఖంగా ఉంటుంది వీడి బుద్ధి పదుపు పెట్టి ఉండదు మూర్ఖంగా ఉంటుంది ప్రతి దాంతో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు ఇది నాది అంటాడు ఇది నాది కాదు ఇది నాది అంటాడు జడ వస్తువులతో ఐడెంటిఫై అవుతాడు ఇతర వ్యక్తులతో ఐడెంటిఫై అవుతాడు జడ వస్తువులతో ఐడెంటిఫై అవడం అంటే ఇల్లు నాది ఈ పొలం నాది అంటాడు ఇతర వ్యక్తులతో ఐడెంటిఫై అవడం అంటే ఏమిటి ఈమె నా భార్య అంటాడు అని ఆమెని ఆమెను డామినేట్ చేసి ప్రయత్నం చేస్తాడు ఆమె ఏమంటే నేను మీరు జీవిత రహస్యం తెలుసుకున్నవాడు చెప్పండి భర్త భార్యను డామినేట్ చేస్తాడు కదా దీంట్లో విక్టర్ ఎవరు వ్యాంక్విస్ట్ ఎవరు భార్య విక్టర్ భర్త వ్యాంక్విస్ట్ అంచేతనే ఓ మహాకవి అన్నాడు భర్త భార్య మీద జులు అదే భార్యపై అధికారాన్ని చెలాయించినప్పుడు భాష్యంలో చూడడానికి భర్త నెగ్గినట్లు భార్య ఓడినట్లు అనిపిస్తుంది కానీ వాస్తవంలో వీడి నెగ్గుదలలో ఓటమి కలదు ఆమె ఓటమి ఎందు విజయము కలదు ఈ జీవిత సత్యము తెలియటానికి చాలా పెద్ద వివేకం ఉంటాను ఎందుకంటే పురుషుడు అహంకారంతో నేను నెగ్గాను అని అనుకుంటూ ఉంటాడు వాడు అలా అనుకుంటూనే ఉంటాడు ఆమె నెగ్గుతూనే ఉంటాడు నెగ్గుదల ఆమెదే వాడికి ఏ నెగ్గుదల లేదు ఇది జీవిత సత్యం అని కొంచెం డైవర్స్ అని చెప్పారు నేను కనుక వీడు సంసారంలో తగులుకుంటాడు ఈ గ్రంథి జిజ్జడ గ్రంథి సంసారంలో తగులుకుంటాడు తన కోటస్థ చిట్టు వైపు వెళ్ళచ్చు కదా అంటే వీడి బుద్ధి చాలా అజ్ఞానంతో ఆ జ్ఞానం చేత ఆ జడం వైపే వెళ్తాడు మీకు ఓపిక అనేది ఉంటే చాలా ఓపిక ఉండాలి భాగవతంలో పురంజనోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానము కలదు పురంజనుడు పురంజని అంత సింబాలిక్ అది అది ఈ ప్రిన్సిపల్ నుంచి వచ్చింది వాడు ఆ పురంజనుడు పురంజని అనే ఆమెను తగులుకొని సంసారంలో సతమతమవుతూ ఉంటాడు ఆ తగులు కూడా ఎలాగో తెలుస్తుందండి అక్కడ శ్లోకాలున్నాయి నాకు గుర్తు లేదు ఆమె నవ్వితే వీడు నవ్వుతాడు ఆమె దుఃఖి రోజు ఆమె ఏడుస్తే వీడు ఏడుస్తాడు వీడు నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావా అంటే ఏమో తెలియదు మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే నా భార్య నవ్వుతుంది నేను నవ్వుతున్నాను కొంతసేపు అయిన తర్వాత యాడ్ అవ్వడం ప్రారంభిస్తాడు ఎందుకులో అంటే నాకు తెలియదు నా భార్య రోధిస్తోంది అని చెప్పి నేను ఏడుస్తున్నాను అలా ఉంటాయి ఒక ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు వీడు ఎవడో కొత్తవాడు వచ్చి మీరు బయట ఎవడో కుర్రాడు ఏడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే మా నాన్న ఏడుస్తున్నాడని మీరు నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఏడుస్తున్నావు పెద్దవాడు అంటే నా భార్య ఏడుస్తుంది కోసం ఏడుస్తున్నాను అలా ఉంటారు సో ఆ విధంగా వీడు సంసారములో తగులుకొని ఉంటాడు బుద్ధి నవ్వితే వీడు నవ్వినట్టు బుద్ధి ఏడిస్తే వీడు ఏడ్చినట్టు మీరు ఆ పురంజనోపాఖ్యానం చదివితే జీవతత్వము అక్కడ చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది ఓపిక ఉండాలని ఎందుకన్నానంటే నాలుగైదు అధ్యాయాలు ఉంటుంది భాగవతం చాలా జటిలంగా ఉంటుంది కొబ్బరికాయ ఆకలిగా ఉందంటే కొబ్బరికాయ వాడికి చేతికి వాడు ఆకలి దాంతో తీర్చుకోవాలి అంటే ఇప్పుడు దాన్ని వదవాలి పగలగొట్టాలి లోపల ఉన్నటువంటి ఆ కొబ్బరి మొక్క బయటికి లాగాలి అది అది ఆ చెప్పకి గట్టిగా అతుక్కుని ఉంటుంది అది బయటికి లాగాలి లాగిన తర్వాత అక్కడతో పడవలేదు తర్వాత నోట్లో పళ్ళు అన్ని గట్టిగా ఉంటే ఒక పావుగంట నవలాలి పడికి వీడికి కొంత ఆకలి ఉపశమనంగా భాగవతం అలా ఉంటుంది నారికేళ పాఠము ఉంటారు నారికేళ పాఠంలో కొబ్బరిగా ఒత్తిడి చేసుకుంటే అంత పని తీసుకెళ్ళి అంత ఓపిక మీకు ఉంటే మీరు ఆ పురంజనోపాఖ్యానం నేను రాసి పెట్టాను ఆ తాత్పర్యం చదువుకున్నా కూడా మీకు తెలుస్తుంది ముందు కథ కింద ఉంటుంది తర్వాత పురంజనుడు అనగా ఏమి చిత్ పురంజని ఎవరు బుద్ధి అని అలాగా అదంతా విప్పి వివరంగా అంతా చెప్తూ ఉంటుంది మీకు ఒప్పుకుంటే మరి చదవడం సార్ అది వాడు సంసారంలో చదువుకుని ఉంటాడు ఇప్పుడు మీకు రెండు పదములు బాగా తెలుసు ఉండాలి చిదాభాష అనగానేది అని ఒకటి మీకు అర్థమై ఉండాలి చిదాభాషయే జీవుడు అనబడును అనే సంగతిని కూడా మళ్ళీ ఇంకోసారి అంటాము కూటస్థే కూటస్థ చిత్తునందు బుద్ధి బుద్ధి కల్పిత కల్పించబడినది తత్ర ఆ బుద్ధియుడు చిత్ప్రతిబింబక చిత్తు యొక్క ప్రతిఫలనము ప్రాణానాం ధారణ ఇంద్రియములను నిలబెట్టుట వలన జీవ జీవుడనబడుతున్నది అనగా చిదాభాసయే జీవుడు ఆ మాటలు పట్టుకోండి సహా చిదాభాసయు ఆ జీవుడు సంసారే సంసారముతో అనగా జన్మ మరణ సుఖ దుఃఖముల ప్రవాహముతో అవి సంసారం అంటే అర్థం అది తగులు కొనుతున్నా ఈ పీకెకి సంసారం చుట్టుకుంటుంది ఇంకా మీరు దాన్ని వినిపించుకునే ప్రసక్తి అర్థదేవికేమీ కాదు దీనికి ఆనంద స్వామి ఒక కథ చెప్పేవారు ఆయన చాలా డ్రామాటిక్ గా చెప్పేవారు కథ మొత్తం హాల్ అంతా కూడా దద్దరించిపోయేట్లా కథ చెప్పేవారు వరద వచ్చింది వరద వచ్చినప్పుడు ముద్దు కలెక్ట్ చేసుకుంటారు పల్లెటూరు ముద్దు వస్తుంది ముద్దు అంటే బంగారం ఉంది ఎందుకంటే కర్ర చెక్క అది బంగారం అనేక విధాలు ఉపయోగపడుతుంది వాళ్ళలో వుడ్ కొట్టుకొస్తుంది అది కలెక్ట్ చేసుకుంటారు ఒక దొంగ ఒకటి కొట్టుకొస్తుంది వాళ్ళలో వెంటనే వీడు గట్టు మించి దుంకి ఈదుకుంటూ వెళ్ళి ఆ దొంగను పట్టుకుంటాడు కొంతసేపు అయిన తర్వాత వాడికి ఏమర్థమైందంటే ఆ దొంగని తాను పట్టుకోవడం మాత్రమే కాదు ఆ దొంగ తనను కూడా పట్టుకున్నది అది తెలిసింది తర్వాత నేను పట్టుకునే దొంగ నాకు కావాలి కానీ నన్ను పట్టుకునే దొంగ నాకు వద్దు అని వీడు వదిలించేసుకుందామని ప్రయత్నిస్తాడు వీడు వదిలేస్తాడు కానీ వాడికి ఏమర్థమైందంటే తాను వదిలేసిన ఆ దొంగ మాత్రం తనని విధులు పెట్టలేదు విధులు పెట్టుటలేదు అని అర్థమైంది ఆ దొంగ అది ఎలుగు మన జీవితంలో సంసారం అట్టి ముందు మనం పట్టుకుంటాం దాన్ని వెళ్ళి అది బదిలి పట్టుకుంటుంది ఆ తర్వాత మనం వదిలేసినా కూడా అది పట్టుకునే ఆ సందర్భం కొద్ది డిఫరెంట్ అయినప్పటికీ కనుక ఆ సంసారాన్ని మనం పట్టుకున్నామని మనం అనుకుంటాము అది మనల్ని పట్టుకుంటుంది మనం అనుకున్నా అది వదిలేస్తాం ఆ విధంగా జీవుడు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు సహా ఆ చిరాభా ఆదేశము అంతా అయిపోయింది శ్లోకం చెప్పేసి ఉంటాడు కూటస్థే కల్పిత బుద్ధిస్తత్ర చిత్రతిబింబక భావనా జీవ సంసారే సంయుజ్యతే జలం వ్యోమ్నా ఘటాకాశో సర్వస్తిమోహిత జీవేన కూటస్థ మీరు దీన్ని చాలా కాన్షియస్ వర్కౌట్ చేసుకోవాలి ఈ ఈ స్కీము విద్యారణ్య స్వామి యొక్క స్కీము కొంచెం జటిలంగా ఉంటుంది మీరు మనస్సు పెట్టకపోతే అది ఏదో మీరే కాదు నేనైనా ఓపికగా దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసి మీ ముందు పెట్టాల్సి ఉంది పదచ్ఛేదం జలం వ్యోమ్న ఘటాకాశ యథా సర్వ తిరోహిత తథా జీవేన ఇప్పుడు జలాకాశము ఘటాకాశము రెండు ఉన్నాయి మనం ఇంతకుముందు అనుకున్నాం ఘటంలో ఉండే ఆకాశం ఘటాకాశం ఘటంలో నీరు పోసినప్పుడు ఆ నీటిలో నక్షత్రములతో సహా నక్షత్రములు చంద్రుడు సూర్యుడు కూడు ఉండే ఆకాశము ప్రతిఫలిస్తుంది ఆ ప్రతిఫలనమునకు జలాకాశము అంటారు ఓకే ఇప్పుడు మీరు ఘటంలో నీరు పోసి ఆ పైన ఉన్న ఆకాశం దాంట్లో నక్షత్రాలు ఉన్న ఆకాశం తీసుకోండి సాభ్ర అని అన్నాడు మేఘంలో నక్షత్రములతో కూడిన ఆకాశం దాంట్లో ప్రతిఫలించినప్పుడు మీకు దాంట్లో ఇది ఘటాకాశము ఇది జలాకాశము అని విడివిడిగా కనపడతాయా రెండు ఆకాశంలోనూ లేక ఒకే ఆకాశము కనపడుతుందా ఒక ఆకాశం కనపడుతుంది ఆ ఒకే ఆకాశము ఘటాకాశం అవుతుందా జలాకాశం అవుతుందా జలాకాశమే అవుతుంది కాషస్ గా ఆలోచిస్తే ఘటంలో నీరు పోసే ఆకాశం ప్రతిఫలించడం మీకు లోపలికి చూస్తే మీకు ఘటాకాశం కనపడుతుందా జలాకాశం కనపడుతుందా ఆకాశమే కనపడుతుంది ఏ స్థాయిలో జలాకాశం కనపడుతుందంటే అసలు ఘటాకాశం అనేది ఒకటి ఉన్నది అనే వివేకం కూడా లేనంతలాగా ఈ జలాకాశము ఆవరించి పారేస్తుంది అవునండి ఇప్పుడు ఈ జీవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఈ జీవుడి దగ్గర కూడా ఏమవుతుంది జీవుడు ఉన్నాడా మీలోను కూటస్థ జీవుడు అంటే చిదాభాష చిదాభాష కూటస్థ చిత్తు కూడా ఉందిగా మీ స్వరూపం కూటస్థ చిత్తే కదా కానీ ఇప్పుడు మనకు ఏమైపోయింది ఈ చిరాభాషయే సర్వము కూటస్థ చిత్ అనేది ఇంకా ఏమీ అసలు లేదే అన్నట్లుగా చిరాభాషగా ఇప్పుడు జీవుడిగా అయిపోతాడు అంత సంసారమే ఉంటుంది ఇగో ఇది సంసారము ఇది నిర్వికారమైనటువంటి సాక్షి చైతన్యము అలా తెలుస్తూ ఉంటాయా సంసారికి సంసారికి తెలుస్తుంది నిధ్యాసనం చేసేవాడికి తెలుస్తాయి సంసారికి అలాగేం తెలియదు కనీసం పోనీ ఈ చిదాభాష కప్పు పడిపోయి కూటస్థిత అనుభవానికి వస్తుందా అలాగా రాదు కూటస్థితిని పూర్తిగా కప్పేసి చిదాభాష మాత్రమే అనుభవానికి వస్తుంది అయితే రెండు అనుభవానికి వస్తాయా ఇది చిత్తు ఇది చిదాభాష అలా వస్తాయా అలా కూడా రావు కేవలం చిదాభాష మాత్రమే అనుభవానికి వస్తుంది ఏమంటే దీంట్లో అన్యోన్యాధ్యాస గలదు అన్యోన్యాధ్యాస ఉన్న దీంట్లో అన్యోన్యాధ్యాస అంటే దీనిపై దానిని దానిపై దీనిని అధ్యాస చేయుట అధ్యాస అంటే ఒకదానిని దానిని ఆ విధంగా తెలుసుకోకుండా దాన్ని నెత్తి మీద ఇంకో దాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని అధ్యాస అంటారు అది ఆశ అది పైన ఆశ కల్పించుట అలా తీసుకోండి ఇంకో మహాత్ముడు దృష్టాంతం ఏం చెప్పాడంటే లిప్స్టిక్ దృష్టాంతం లిప్స్టిక్ వేసుకుంటారు ఇలా మామూలుగా పెద్దలకి ఏదో ఒక రూపం ఉంటుంది అనుకునే రూపం ఏదో అంటే కొంచెం ఎగుడు దిగుళ్ళుగా కొంత చిన్న బ్రేక్స్ గా లైన్స్ అలాంటివి ఏవో ఉంటాయి పెదవులు ఉండటానికి ఏవో ఉంటాయి దానికి రంగు కూడా ఏదో మోస్తారుగా ఏదో మీరు లిప్స్టిక్ వేసేస్తే ఈ ఎగుడు దిగుళ్ళు ఈ లైన్లు ఇవన్నీ కవర్ అయిపోతాయి అంత స్మూత్ గా ఉంటుంది తర్వాత చర్మం యొక్క సహజమైన రంగు కవర్ అయిపోయి ఈ లిప్స్టిక్ రంగు ఎర్రగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అలా తెలుసుకుంటాను India we don't see much but నేను పాశ్చాత్య దేశాలు చాలా చూశాను నేను చూసే ఉంటాను అలా ఎదుగుతాను దాని అసలు స్వరూపాన్ని లిప్స్టిక్ వచ్చి కప్పేస్తుంది అలా తర్వాత దీంట్లో అన్యోన్యాధ్యాసం లిప్స్టిక్ లో ఏమిటంటే ఆ లిప్స్టిక్ మెటీరియల్ ఉంటుంది చూసారా ఆ ద్రవం ఆ లిక్విడ్ లాగా ఉంటుంది దానికి పెదవి యొక్క షేప్ వస్తుంది లిప్స్టిక్ ద్రవ్యములకు షేప్ ఏమైనా ఉంటుందా పెదవి యొక్క షేప్ దానికి ఉంటుందా సహజంగా ఉండదు కానీ ఇప్పుడు పెదవి యొక్క రూపురేఖలు లిప్స్టిక్ వస్తాయి లిప్స్టిక్ యొక్క రంగు నున్నదనము నున్నగా ఉంటుంది అది పేదలకు వస్తాయి ఇది అభ్యోల్యాతి భాష తెలుస్తుందండి అలాగే ఈ చిటు వచ్చి అంతఃకరణలో అదే బుద్ధి ఎందు ప్రతిఫలించేప్పటికీ బుద్ధి యొక్క ధర్మం చిత్తుకు వచ్చినట్టు చిత్తు యొక్క ధర్మం బుద్ధికి వచ్చినట్టు ఎలాగా బుద్ధి సంసారంలో తగులుకుని ఉంటుంది ఈ సంసారము ఆ చిట్టుకు చిత్తు తెలుసుకోవడం దాని స్వరూపం ఆ తెలుసుకునుట ధర్మము బుద్ధి బుద్ధి బుద్ధి జడం అది తెలియబడేదే కాదు తెలుసుకునేది కాదు కానీ ఇప్పుడు అది తెలుసుకునేది అయిపోతాం కాబట్టి చిత్తు యొక్క జ్ఞానధర్మము అంటే ప్రకాశించుటానే చిద్ధర్మము చిరాభాస అయినటువంటి జీవుడు వచ్చింది అది చిత్తు యొక్క ధర్మాన్ని బుద్ధి యొక్క అభ్యాసం బుద్ధి యొక్క సంసారము అనే సంసారంలో పరిభ్రమిస్తూ పరివర్తన చెందుతూ వికారి వికారియే ఉంటుంది అది చిత్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడు పరమాత్మ సంసారంలో పడింది పరమాత్మకి సంసారం వచ్చింది సంసారానికి పరమాత్మ యొక్క చిట్టు వచ్చింది ఈ రకంగా అన్యోన్యాధ్యాస వస్తుంది అర్థమైందండి అంటే ఇప్పుడు చిత్తు యొక్క ధర్మము తెలియట అది బుద్ధికి వచ్చింది వచ్చిందంటే వచ్చినట్లు అనిపిస్తుంది బుద్ధి యొక్క ధర్మము సంసారము అది చెప్పుకొచ్చింది ఇప్పుడు సంసరిస్తున్నది ఎవరు జీవుడు జీవుని యొక్క స్వరూపమేమి చిత్ ఇప్పుడు చిత్తే సంసరిస్తున్నట్టయింది కదా కాబట్టి బుద్ధి ధర్మమైన సంసారం చిత్తికి ప్రకాశ ధర్మము చిత్తు యొక్క ప్రకాశ ధర్మము బుద్ధికి వచ్చినది ఈ విధముగా అన్యోన్యాధ్యాస కలుగుతున్నది ఈ అధ్యాసను విడదీసేస్తే మోక్షం ఈ అధ్యాసలో పడుంటే సంసారం లేదా అధ్యాస భాష జాగ్రత్తగా దొరుకుతుంది అనుభవాన్ని తెలుసుకోవాలి అని అంటారు ఇప్పుడు మీరు విషయం తెలిసిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం ప్రతిపదార్థం చెప్పి శ్లోకాన్ని ఒక కొలిక్కి తీసుకురావచ్చు యథా ప్రతిపదార్థం చెప్పేప్పుడు మీరు సంస్కృతం కూడా అనుభవం నేర్చుకోవడానికి ఏదో ఉపకారం ఇది ఒక సందర్భం నేను ఆ వాక్యాన్వయాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాను మీరు పసిగట్టినట్లయితే మీకు సంస్కృతం బాగా ఎక్కువ అయిపోతుంది మరి ఏమిటనుకుంటున్నారు నేను నిర్వహిస్తున్నానంటే పంచకావ్యాలు ఇవన్నీ చదివి చదివి ఆ అనుభవంతో నేను నిర్వహిస్తున్నాను అది మీరు పట్టుకోగలుగుతారు ఓకే యథా ఏ విధముగానైతే కూడా ఎలా చూడండి ఎలా మొదలు పెట్టాను ఎలా మొదలు గమనించారా దానికి తెలుగు ఎలా చెప్తానో గమనించారా యథా ఏ విధముగా అని చెప్పకూడదు ఏ విధముగానైతే ఘటాకాశ ఘటాకాశము సర్వ అంతయు జలవ్యోమ్నా జలాకాశము చేత పురోహిత కప్పివేయబడి ఉన్నదో తథా అదే విధముగా జీవేన చిదాభాసచే మూటస్థ మూటస్థిత్ సర్వ అంతయు విరోహిత తప్పివేయబడి ఉన్నది ఆ సర్వస్థిరోహిత అన్నది అటు దృష్టాంతానికి ఇటు దాష్టాంతానికి దాష్టాంతికమునకు సమానంగా అన్వయించుకోవాలి మీరు సర్వస్థిరోహిత రెండు సార్లు చెప్పడం మీకు బరువు అనిపిస్తే ఒకసారి చెప్పి నిర్వహించవచ్చు మీకు తేలికగా ఉండడం కోసం నేను రెండుసార్లు చెప్తాను ఒకసారి చెప్పేప్పుడు ఎలా చెప్తానో చెప్పుకుంటాను కొంచెం చూపించమంటారా యథా ఏ విధముగా అంటే నేను అనేస్తున్నాను ఉండండి ఘటాకాశము జలాకాశము చేతనో తథా విధముగా సర్వ కూటస్థ జీవేన తిరోహిత అని ఒకేసారి చెప్పేసి నిర్వహించవచ్చు కానీ రెండు సార్లు చెప్పినట్లయితే చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు కాబట్టి మళ్ళీ అక్కడ చెప్పింది ఏమిటంటే నీటిలో ఘటమునందలి నీటిలో నక్షత్రములతోటి మేఘములతోటి కూడిన ఆకాశము ప్రతిఫలించినప్పుడు ఆ జలాకాశము ఘటమునందు ప్రతిఫలమునకు ముందే ఉన్నటువంటి ఘటాకాశం ఏది కలదో దానిని పూర్తిగా కప్పివేస్తుంది అదేవిధంగా కూటస్థ చిత్తును ఈ చిరాభాష కప్పివేస్తుంది కాబట్టి వీడు బతుకంతా చిరాభాషలాగే బతుకుతున్నాడు తప్ప కూటస్థ చిత్తు వీడి అనుభవంలోకి వచ్చుటం లేదు వీడేం చేయాలి యథార్థ క్లాస్ అటెండ్ అవ్వాలి మననం చేయాలి శ్రవణం చేసి మననం చేసి నిరుధ్యాసనం చేసినట్లయితే అప్పుడు ఆ చిదాభాష పట్టుకుపోయి కూటస్థ చిత్తు ముందుకు వస్తుంది సాక్షిగా ఉంటుట అంటే చిత్తుకిను బుద్ధికి ఉన్నటువంటి లెంకే ఆ గ్రంథిని విడదీయుట పేరే సాక్షి వెనక్కి వెయ్యి అడుగు వేయి సాక్షిగా చూడు అంటే ఏమైంది ఆ గ్రంథిని విడదీసినట్టే అప్పుడు మాత్రమే వీడికి కూటస్థ చిత్ నిర్వికారమైన చిత్త అనుభవానికి వస్తుంది కానీ సంసారం సంసారంలో అలా అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు సంసారంలో వాడు కూటస్థ చిత్తు తన ఎందు నిర్వికారమైన చిత్తు ఉన్నది అదే నా స్వరూపము అనే అనుభవము సుతరాము ఉండదు లోకంలో జనులు ఆ దేహము అనుభవానికి వస్తుంది ఫిజికల్ డైమెన్షన్ బుద్ధి అనుభవానికి వస్తుంది సైకలాజికల్ డైమెన్షన్ తప్ప నిర్వికారమైన స్పిరిచువల్ డైమెన్షన్ అనుభవానికి వస్తుందా ఉండదు అలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు ఒకవేళ ఎక్కడైనా వేదాంత క్లాసులో ఉందని విన్నా వాడు ఎప్పుడో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు అది ఎప్పుడో భవిష్యత్తులో అనుభవానికి వస్తుందని భవిష్యత్తుకు వదిలిపెట్టేస్తారు ఆ విధంగా ఈ కూటస్థ చిత్తుని ఈ చిరాభాష పూర్తిగా కప్పివేసి ఉంచినది ఓకే సహా ఆ తిరోధాను అంటే ఆ కప్పివేయబడుట అన్యోన్యాధ్యాస ఇతరేతరాధ్యాస అని ఉచ్యతే చెప్పబడుతున్నది విడాలము అంటే అర్థం ఏంటంటే మాధ్యాలము అని చెప్పినట్టు ఉన్నది అన్యోన్యాధ్యాసకి మరో పదము ఇతరేతరాధ్యాస ఇతరేతరాధ్యాసలు శంకర భగవత్వాలు యొక్క వచనం అది అధ్యాస భాషలో వారి మాట ఆ మాటని విద్యారణ్య స్వామి ఇతరేతర నదులు అన్యోన్యాన్ని పెట్టుకున్నాడు ఆ ఛందస్సు కోసం అలా పెట్టుకున్నాడు అన్యోన్యాన్న ఇతరేతర అన్న ఒకటే దీన్ని తెలుగుకు అనువాదం చేయాల్సి చూస్తే ఒకదానిపై మరి ఒకటి అని చేసి నేను ఒకదానిపై ఒకటి అని అనువాదం చేసి అలాగే మరి కొంత స్పష్టంగా ఒకదానిపై మరి ఒకటి ఒకదానిపై ఒకటి అంటే ఆ ఒకటి ఒకటి ఒకటే అనే డౌట్ వస్తుంది మన ఒకదానిపై మరి ఒకటి ఇప్పుడు అలాగే అధ్యాస అన్యోన్యాధ్యాసం ఉంటుంది ఇప్పుడు సర్పరజ్జు దగ్గర ఒకే అధ్యాసం ఉంటుంది నుండి సర్పం అధ్యాసం ఉంటుంది సర్పమునందు రజ్జు అధ్యాసం కూడా ఉండవచ్చు భాగవతంలో పూతన వచ్చి కృష్ణుణ్ణి పిల్లాడనుకుంటుంది మామూలు పిల్లడు ప్రాకృత శిశువు అప్పుడు అక్కడ కవి అక్కడ దానికి దృష్టాంతం చెప్తూ పాముని తాడనుకున్నాడు వీడు అన్నట్టుగా అని చెప్పాడు పాముని తాడనుకుంటాడు తాడనుకుని ఒళ్ళు పెట్టుకుంటాడు వాడు బదులు అవుతుంది అలాగే ఈ ప్రాకృత శిశువుని అనుకుని శ్రీకృష్ణుని ఒడగొట్టున్నారు ఆవిడ వాడు తాడనుకుని అని మామూలుగా సర్పరజ్జు భ్రాంతి మామూలుగా మీకు ఏముంటుంది రజ్జు సర్ప భ్రాంతి అక్కడికి వచ్చేప్పటికి సర్పరజ్జు భ్రాంతికి దృష్టాలు లేదు తీసి చూడండి భాగవతం పుస్తకం పెట్టుకున్నారా దాంట్లో దశమస్కంధంలో పోతన ఉద్ధారము ఉంటుంది పోతనను అని ఉండదు దశమస్కంధంలో సంహరించడం ఉండదు ఉద్ధారములే ఉంటాయి సంహరించడం అనేది లౌకిక దృష్టి ఉద్ధారము అన్నది శాస్త్ర దృష్టి పూతనోద్ధారము అని ఉంటుంది అక్కడ తీసి చూస్తే ఒక శ్లోకంలో రజ్జు సర్పం భ్రాంతి బదులు సర్పరత్న భ్రాంతి దృష్టాంతంగా ఉంది ఇటు అటు అటు రెండు ఉంటాయి ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంత దూరమో అన్నట్టుగా ఇది దీని ధర్మాలు దానికి దాని ధర్మాలు దీనికి అభ్యాస ఇదే అన్యో అన్యోన్యాభ్యాస అంటారు సో అటువంటి అభ్యాసం అన్యోన్యముగా నుండు అంటారు భార్యాభర్తలుగా అన్యోన్యముగా నుండు అంటే ఆయన ప్రేమించినప్పుడు నువ్వు కూడా ప్రేమించు ఆయన తిట్టినప్పుడు నువ్వు కూడా తిట్టు ఆయన అలా నువ్వు కూడా అలా చేయి అది కాదు కానీ మొత్తానికి అభిప్రాయం ఆ శ్లోకం తెలిసిందంటే పూర్తయినట్టేనా శ్లోకం అందాము జలవ్యోమ్నా ఖటాకాశో యథా సర్వస్థిరోహిత విద్యేతి గమ్యతాం అయం కూటస్థం వినక్తి కదాచన అనాది అవివేక అయం మూలా గమ్యతాం కాబట్టి జీవుడు ఉన్నాడు జీవుడు అంటే చిరాభాష వాడు ఏమని తెలుసుకోవాలి న్యాయంగాను ఈ జడమైన బుద్ధి దాన్ని బట్టి వచ్చే సంసారము నాకు లేదు నా స్వరూపము పూర్ణస్థిత్ అని అని తేడాగా తెలుసుకోవాలిగా అది వాడు తెలుసుకోవడం వాడి యొక్క ధర్మం కానీ వాడు తెలుసుకోడు ఎప్పుడూ తెలుసుకోడు సంసారంలోనే ఉండిపోతాడు తప్ప తన స్వరూపము కూటస్థిత్ అని వాడు తెలుసుకునే తెలుసుకునే తెలుసుకుంటాడు అలాగా తేడాన్ని గమనించడు తేడాన్ని గమనించేది ఎప్పుడు నిధిధ్యాసనంలో గమనిస్తాడు నిధిధ్యాసనంలో గైడెడ్ మెడిటేషన్ లో నేను అలా ప్రాడ్ చేస్తూ ఉంటాను చూడు నీ మనస్సుని చూడు ఎలా చూడమంటావా మనస్సును ఎలా చూడడం పుస్తకం చూడమంటే చూడగలుగుతాం కానీ మనస్సుని చూడు అంటే చూస్తారు అంచేతనే నేనేమంటాను ఫోన్లో చూడద్దు కానీ చూసే ప్రయత్నం చేయి అంట మీరు అంతవరకు చేయాల్సి మనస్సును కళ్ళు మూసుకుని మనస్సును చూసే ప్రయత్నం చేయాలి దీంట్లో ఏమవుతుందంటే రహస్యం చూసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మనస్సు ఉండదు ప్రయత్నం చేయాలి ప్రయత్నం ప్రయత్నం చేయకుండా మనస్సు ఉండదంటే కుదరదు ప్రయత్నం చేస్తే మనస్సు ఉండదు మనస్సు ఉండక మరి ఏముంటుంది సాక్షినైన నేను చూసారా అలా చూస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ అలా చూస్తూ ఉండండి ఈ లోపల సడన్ గా సాక్షిగా ఉన్న మీకు ఒక థాట్ వస్తుంది ఏదో థాట్ అక్కడ ప్రవేశిస్తుంది మీరు ఆ థాట్ని పట్టుకుంటారు ఆ థాట్ ఏం థాట్ వస్తుంది మీకు నాకు చెందిన థాట్ వస్తుంది రాగం ఉంటుంది ఆవేళ నిన్న సాయంకాలం మీరు ఉంగరం కొనుక్కున్నారు కొన్నాడు పొద్దున్న ధ్యానం చేస్తున్నారు అలా సాక్షిగా చూడు మనస్తుంది ఆ సాక్షిగా చూస్తూ ఉంటారు ఇంతట్లోకి ఉంగరం వస్తుంది ఉంగరం గుర్తు రావడం అంటే అర్థం ఏంటి ఉంగరం థాట్ వచ్చిందని అర్థం గుర్తు రావడం అంటే థాట్ వస్తేనే దాన్ని గుర్తొచ్చింది గుర్తు రావడం లేదు థాట్ కావడం వేరు కాదు రెండు ఉంటాయి ఉండడం థాట్ వస్తుంది అప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఈ థాట్ ఇది అడ్డొచ్చింది దీన్ని సాక్షిగా చూడాలి అని మీరు సాక్షిగా చూస్తే మళ్ళీ పోతుంది మళ్ళీ ఇంకా థాట్ కలగదు లేదా ఉండడం మీద రాగా ఉంటుంది ఉంగరం అయితే బాగానే ఉంది నిన్న కొత్తది మంచిదే కొన్నాను అని అనిపించింది అనుకోండి ఈ ఉంగరాన్ని నేను భద్రంగా చూసుకోవాలి అని అనిపించింది అలానా అలా ఎవరో అనిపిస్తూ ఉంటాయి అంటే ఏమైంది అక్కడికి ఈ సాక్షి భావమును ఈ ఉంగరం తాపి ఎన్నటో లాక్కుపోయింది అప్పుడు ఇంకా మీకు అక్కడ చిరాభాసే మిగిలింది తప్ప సాక్షి భావము అంతర్ధానం అలా అయిందంటే అర్థమేటో తెలిసిన మీలో అసావధానత లేదు దాని సమాధానము అవుతారు ముందరం సార్ రాగానే అదే ఇది అనవసరం అని దాన్ని మళ్ళీ పక్కన నెట్టేసి అడిపోతుంది మీరు మళ్ళీ సాక్షిగా ఉండాలి దాన్ని సమాధానము సావధానత అది లేదనమాట తక్కువ తక్కువగా ఉందన్నమాట అంచేతనే ఆ ఉంగరం ధాతల వెనకాల పడి దాంతో పాటు మమేకమై దాని వెనకాల పడిపోతున్నాను అది ఎట్టేటో పట్టుకోతుంది ఒక ఉంగరం అడిగి ఇంకో ఉంగరం కూడా పట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ బాక్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అని అన్ని ఉంగరాలు నేనే పెట్టేసుకుంటే పాపం ఆవిడ మాట ఏమిటి ఆవిడ కూడా ఉంగరం చేయించాలి అని ఇలా ఇలా ఏదో ఎటు పోతుంది అడిగే సందర్భం ఏదో ఉంటుంది దానికి ఏం లాజిక్కే ఉంటుంది ఎప్పుడు అలా అలా పోతుంది దాని మీదే సంసారం సంసారం అంటే బయట ఉండదు బయట ఉన్నదే బయట ఉండేదంతా లోపలే ఉంటుందండి లోపల ఉన్నదే బయట ఉంటుంది లోపల లేకపోతే ఉండటం లోపల లేకపోతే బయట కూడా ఉండదు కనుక ఈ సంసారంలో పడిపోతూ ఉంటాడు వీడికి వేదాంత క్లాసుకు వచ్చి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసినప్పుడు ఈ వివేకం ఒక పిసరు ఉందన్న ఉందన్నట్టుగా అనిపిస్తుంది ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది దాన్ని వివేకాన్ని బలం చేసుకుంటే అది చెప్పిపోతుంది వివేకాన్ని బలం చేసుకునే ఉపాయం ఏంటో తెలుసు ఎప్పుడైనా సుఖం కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు మీ వివేకం దాని సత్తా ఎంతో బయటకు సుఖం వచ్చినప్పుడు మీరు దాంతో మమేకం అయిపోయారనుకోండి మీ వివేకం చాలా వీక్ దుఃఖం రాగానే మీకు అదే పరిస్థితి వచ్చేస్తుంది సుఖం వచ్చినప్పుడు మీరు ఉందాగా ఉన్నారనుకో నిబ్బరంగా ఉంటా ఆ సుఖంతో మమేకం కాకుండా ఉన్నారనుకోండి అంటే మీ వివేకము గట్టి మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు ఆ వివేకం అలా నిలబడు ఇందాక మీకు నేను దృష్టాంతం చెప్పాను ఒకడు వచ్చి పొగులేసిపోతాడు అప్పుడు మీరు ఉబ్బిపోయారనుకోండి ఇంకొకడు వచ్చి తిట్టినప్పుడు కృంగిపోతారు అది సంసారం ఒకడు వచ్చి పొగులు వెళ్ళినప్పుడు మీరు గంభీరంగా దిబ్బరంగా ఆ వివేకాన్ని పెట్టుకుని ఉన్నారనుకోండి పొగంత నా స్వరూపానికి ఏమీ లేదు ఎలా లోపంలో అలా అనుకోండి అని నిబ్బరంగా ఉన్నారనుకోండి ఇంకొకడు వచ్చి ఏదో అల్లరి చేశాడనుకోండి అప్పుడు మీ మనస్సుకేమి వికారం కలుగదు కాబట్టి ఆ వివేకాన్ని నిలబెట్టుకోవడం అన్నది మీ చేతుల్లో ఉంటుంది దాన్ని మీరు అభ్యాసం చేసి సంపాదించాల్సి ఉంటుంది లోకంలో జీవుడు అనేవాడు సంసారి వాడికి అసలు వివేకం ఉండనే ఉండదు అంటే అవివేకంలో పడ్డాడు ఈ అవివేకము ఏమంటే జ్ఞానము కాపోజిట్ అజ్ఞానం వివేక జ్ఞానము కాపోజిట్ అవివేకం అవివేకం అంటే అజ్ఞానమేగా ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది పుట్టినప్పటి నుంచి ఉంది అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది పూర్వజన్మ నుంచి వచ్చింది అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా అలా మూలం దాకా వెళ్ళిపో సృష్టి ఆది అని ఏదో పెట్టుకోవాలి అంచేది ఈ అవిద్య నిన్న మొన్న వచ్చిన అవిద్య కాదు మూలం నుంచి వస్తుంది సృష్టి ఆది నుంచి వస్తుంది కాబట్టి దీనికి మూలా విద్య అని పేరు పెట్టారు ఆ విషయం మీరు తెలుసుకోండి అంటున్నాడు ఆయన గమ్యత తెలుసుకోవాలి తెలిసిందండి మూలాలు మరైతే సృష్ట్యాది నుంచి వస్తున్న ఈ మనం ఏం చేయగలం అనకూడదు మీరు జ్ఞాన ప్రకాశం వేయగానే అది చీకటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ దీపం పెడుతూనే చీకట్లో దీపం వెలిగించగానే చీకటి అంతర్ధానము చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే మటుకు చీకటి ఎక్కడికి పోదు అని ఒక కవి అన్నాడు చాలా మంది చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటారు ఎవడో ఒకడే దీపాన్ని వెలిగిస్తాడు అలా చాలా మంది తిట్టుకుంటూ కూర్చుంటారు సంసారాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమైంది దీపం వెలిగిస్తే పోతుంది ఓకే ఇప్పుడు శ్లోకానికి అర్థం చెప్తాం అయం ఈ జీవ చిరాభాసయుడు జీవుడు కదాచన ఏనాడైనను కూటస్థం కూటస్థ చిత్తును నా వివినక్తి బుద్ధి కంటే తేడాగా చూచుటలేదు అక్కడ వివినక్తి అనే ధాతు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన విద్యుత్ పృథక్ భావే అనే ధాతు నుంచి వచ్చింది విద్యుత్ పృథక్ భావే తేడాగా చూడడం విచిత్ర ఈ విచిత్ర అనే ధాతువుకి ఇరిత్ అని పేరు ఎందుకంటే దాంట్లో ఉండే ఇర్ విద్వర్ణం పోతుంది దాన్ని ఇరిత్తులు అంటారు ఇంకేం మిగిలింది విచ్చి విచ్ మిగిలింది విచ్చికి టీ చేరుస్తారు విచ్చు టీ ఇది జుహోత్యాది గణంలో అనుకుంటాను నేను దాంతో ఏమవుతుందంటే ద్విత్వం వస్తుంది వితో వచ్చి విచ్ విచ్ తియో అలా విశేష వి విచ్ తి దీనికి మళ్ళీ స్నం అనే ప్రత్యయం వచ్చి వినచ్ అచా కావుతుంది వివినక్తి అలా వస్తుంది నేను చాలా గడబడుంది నేను ఉంటే వీళ్ళు చూసేగా పై పైన చెప్పాను సూత్రాలన్నీ నాకు గుర్తులేవు ఇవన్నీ గుర్తుపెట్టుకుని కూర్చోటం పుస్తకం తీస్తే వస్తాయి విభిన్న అలాగే ఓకే చాలా విలక్షణమైన ప్రయోగం కాబట్టి దాంట్లో వివేకము వివేకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది పృథక్ భావే దాని నుంచి వచ్చింది వివేకము కాబట్టి వీడు తేడాగా తెలియట అనేది ఎప్పుడూ ఉండదు వీడికి వీడు అలాగా కలగాబలం చేసుకుని కూర్చుంటాడు అయం ఈ అవివేక తేడా తెలియకుండా తేడా తెలియకుండా అంటే దేనికి తేడా తెలియకపోవడం కూటస్థ చిత్తుకి చిరాభాషకి ఉండే తేడా తెలియకపోవుట ఈ తేడా తెలియకపోవుట అనాది సృష్ట్యాది నుంచి ఉన్నది మూలా విద్య ఇది మూలా విద్య అని గమ్యతాం తెలియబడవలేము అంటే తెలుసుకోండి ఈ మూలా విద్య దీన్ని ఇంగ్లీష్ లోకి ఒరిజినల్ సిన్ అని ట్రాన్స్లేట్ చేశారు అవిద్య అంటే సిన్ ఇప్పుడు క్రిస్టియానిటీలో సిన్ సిన్ అంటూ ఉంటారు సిన్ అంటే అవిద్యకే సిన్ అంటే వేదాంతులు దేనిని అవిద్య అంటారు క్రిస్టియన్ మిస్టిక్స్ దాన్ని సిన్ అంటారు బుద్ధుడు దాన్నే దుఃఖం అన్నాడు దాన్ని దుఃఖ శబ్దంతో వాడాడు సర్వం దుఃఖం జగత్తులో దుఃఖం తప్పించే ఉంది దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఆపరేషనల్ పార్ట్ చూసి దుఃఖం మన పేరు దాని ఒరిజినల్ పార్ట్ చూసి అవిద్యాన్ని మనవాళ్ళు వాళ్ళు పేరు పెట్టారు సిన్ ఒరిజినల్ సిన్ అని వాళ్ళు క్రిస్టియన్ మిస్టిక్స్ దాన్ని చెప్పుకున్నారు ఇది ఈవెన్ కన్ఫ్యూషియనిజం వాటిల్లో కూడా ఈ ఐడియాస్ ఉన్నాయి అంటే ఎక్కడి నుంచో ఒక అజ్ఞానం వీడిని వెంటాడుతోంది దానివల్లనే వీడు సంసారంలో కష్టపడుతున్నాడు అని అందరూ ఫిలాసఫర్స్ అందరూ కూడా గుర్తించారు ఆ అంచేతనే చెప్తూ వచ్చారు సాధారణంగా జనులు ఏమనుకుంటారంటే డబ్బు పోయిందనో లేదా భోగాలు లేవనో లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటలేదనో లేకపోతే నక్షత్రాలు బాగోలేవనో గ్రహాలు బాగోలేవనో ఆ విధంగా తన దుఃఖాన్ని వీళ్ళు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు దుఃఖాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఒరిగి ఉండదు కానీ మనిషికి ఏదో ఒక వెదిన ఇప్పుడు మీరు దుఃఖం ఉందనుకోండి క్రితం జన్మలో మీరు ఈ పాపం చేశారంటే ఈ దుఃఖం వచ్చింది అని ఎవడని చెప్పాడు అనుకోండి ఆ దానివల్ల మీకేం ఉపకారం అయింది సుఖం పోలేదు కదా అంటే కారణం తెలిస్తే ఏదో లాభం వచ్చిందని ఒక భ్రమ దానికి ఫలం చెప్పు ఫలం కాదు దానికి పరిహారం చెప్పు ఏదో జన్మలో దాన్ని నీ జన్మలో అనుభవించడమే పరిహారం ఇంకా వేరే పరిహారమే ఉంటుంది కాదు ఏదో పరిహారం ఉందంటాడు ఆ పరిహారం ఎలాగా అది నాకు కావాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అంటే వ్యాపారం కింద మారింది అది ఇదంతా వ్యాపారమైంది తప్ప దాంట్లో ఉండదు కాబట్టి వీడు వీడి వీడి సమస్యకి వీడి దుఃఖానికి ఏవేవో కారణాలు పెట్టుకుంటాడు బట్ అలాంటి ఏవేవో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వాటి వల్ల నాకు దుఃఖం వచ్చిందని వాటి వెంట పడుతూ ఉంటాడు మనిషి అలా ఉంటాడు మీరు చెప్పిన వాడు ఏమో అర్థం చేసుకోవాలి నేను చెప్తే ఈయన ఆ చెప్పిన వాడికి ఏదో పెడతాడు తప్ప తన అజ్ఞానాన్ని పక్కన పెట్టుకుందామనే ఆలోచన వాడికి రాదు చెప్పామనుకోండి ఈ మాట చెప్పామనుకోండి ఈ స్వామికి అంటే పడదు గ్రహములకు వ్యతిరేకము నేను వ్యతిరేకం కాదని వ్యతిరేకం కాదు వేదాంతంలో నిషేధిస్తాను తప్ప వ్యతిరేకించను నిషేధిస్తారు ఇప్పుడు దేహము నేను కాదు అన్నప్పుడు దేహమును వ్యతిరేకించడానికి లేదు అధ్యాసను నిషేధించారు మనస్సు నేను కాదు అంటే వ్యతిరేకించేదా దుఃఖములకు హేతువు గ్రహములు కాదు అంటే వ్యతిరేకించడా వ్యతిరేకించడం ఏమిటా గమాట లేని మాట వ్యతిరేకించడం కాదు నువ్వు తెలుసుకో నీకు తెలియలేదమ్మా తెలుసుకో అని చెప్పడం దాన్ని వ్యతిరేకించడం అనుకోకూడదు కాబట్టి అజ్ఞానం వల్ల మటుకే మీకు దుఃఖము కలదు అది తెలుసుకోండి అది తెలుసుకుంటే మరి నక్షత్రం మీ నక్షత్రాలు కూడా నక్షత్రాలు చాలా దూరంగా ఉంటాయి ఒక దూరంలో ఉంటాయి అవి అవి ఏమీ చేయవు కాదండి శని శని నీకు ఏమైనా తెలుసా శని ఎంత దూరంలో ఉన్నాడో అసలు నీకు ఏమైనా ఐడియా ఉందా శని అంటే ఏమిటో అసలు తెలుసా శని గ్రహం ఎక్కడ ఉంటుందో తెలుసా ఎంత దూరంలో ఉందో తెలుసా శని నీ మీద ఎందుకు కోపకారం కోపగిస్తాడు నిన్ను ఎందుకు అపకారం చేస్తాడు శని దానికి ఏమైనా హేతువు కలదా అదేమీ లేకుండా మూర్ఖంగా వాడెవరో ఉన్నాడని వీలంటే అదేమి చెప్పినా తెలుసుకోదండి తెలుసుకోదగ్గ విషయం ఒకటి ఉన్నది ఏమిటది ఈ సంసారములకు హేతువు అవిద్య అని తెలుసుకో తెలుసుకోవాలి ఇప్పుడు దగ్గు వస్తుంది డబ్బు వస్తుందంటే ఎందుకు వస్తుంది డబ్బు అంటే వాడు డాక్టర్ చూసి మీ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు అది తెలుసుకోవాలి వీళ్ళు డబ్బు వస్తుంది అది ఉంటే ఏదో గరగర వచ్చి వస్తుంది అదేదో నిమ్మకం నోట్లో వేసుకుంటే పోతుంది అలా పోతుందా అది అది అదేం పద్ధతి దాన్ని సరిగ్గా తెలుసుకోవాలక్కర్లేదా చెప్పేవాడు చెప్పాలి తెలుసుకునేవాడు తెలుసుకోవాలి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉండి దగ్గర వస్తుంది మరి అది ఎలా పోతుంది ఈ ట్యాబ్లెట్ వేసుకుంటూ పోతుంది దానికి పద్ధతి ఉంది కదా అలాగే మనకి సంసారం అనుభవంలో ఉన్నది దుఃఖం అనుభవంలో ఉన్నది ఎందువల్ల అవిద్య ఈ ఎక్కడి నుంచి వచ్చింది దృష్టి దృష్ట్యాది నుంచి వచ్చింది తెలుసుకో తెలుసుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది రోగం ఏమిటో తెలిస్తే బాగుపడుతుంది దానికి రోగ నిదానం చాలా ముఖ్యం రోగ నిదానము డయాగ్నాస్టిక్స్ అని పెద్ద బోర్డు పెడతాడు అక్కడ మీకు మందు ఇస్తారా మంది ఇవ్వరు రోగం ఏమిటో చెప్తారు మందేమి ఇవ్వరు దాని డబ్బులు తీసుకుంటారు దాని మందు ఇవ్వడం రోగం తగ్గించడం డబ్బులు ఎందుకు ఇవ్వడం అయ్యో అలాగే రోగం ఏమిటో చెప్తాడు కాబట్టి మూలా విద్యాన్ని తెలుసుకో తెలుసుకోవడం చాలా ముఖ్యం